बादरायणप्रणीतेषु प्रथमतः जिज्ञासाधिकरण द्वितीयतः जन्माद्यधिकरण अनन्तरं वेदः सर्वोऽपि परमात्मना सृष्टः इति प्रतिपादन अवसरे तृतीयाधिकरणे प्रथमाध्यायप्रथमपादे शास्त्रयोनित्वादिति सूत्रे शङ्करभगवत्पादाः एवं लिखन्ति शास्त्रं ऋग्वेदादि అనేక విద్యాస్థాన ఉపబ్రహ్మితం సర్వార్థావద్యోతకం సర్వజ్ఞకల్పం యస్మాత్ భూతయోనే నిష్పన్నం ఇది తత్ర ఇతరేషామపి షడంగాదీనాం అనంతరం చతుర్ణాంచ విద్యాస్థానానాం ఆహత్య చతుర్దశ విద్యాస్థానాన్ని పరిగణితాని ఖను తైః సర్వైరపి వేదార్థ ఉపబ్రహ్మణం క్రియతే ఇత్యుక్తం తస్య సహితస్యే యస్మాత్ పురుష విశేషాత్ సంభవ సహా తు సర్వజ్ఞ ఇది తు తత్ర ప్రతిపాదితమస్తి వైయాసికానాం పౌరుషేయత్వం తు నోష పురుషేణ అర్థాంతరం ప్రమాణాంతరేణ ఉపలభ్య స్వమనీషయా ఎత్ర విరచితత వర్తతే పుస్తకానాం తత్రైవ ప్రమాణాంతరేణ అర్థోపలంభ విషయేపి కదాచిత్ త్రుటి భ్రమో వా స్యాదితి కృత్వా तस्य पौरुषेयत्वेन अप्रामाण्यप्राप्तिः शङ्किता अत्र तु स्वतःसिद्धसर्वज्ञभावस्य परमात्मनः प्रमाणान्तरेण अर्थमुपलभ्य विरचितत्वरूपदोषो नास्ति इति कृत्वा इदं पौरुषेयत्वं श्रुत्युक्तं सह्यम् अत एव पुरुषसूक्तेऽपि तस्माद्यज्ञात् सर्वभूतः ऋचः सामानि जज्ञिरे छन्दागुंसि जज्ञिरे तस्मात् इत्यारभ्य దిగ్గజస్సామాదీనాం వేదమంత్రభాగానాం అథవా వేదానాం వా పరమాత్మన సృష్టి రామ్నాథ వర్తతే అనాది నిధనా నిత్య వాగుత్సృష్ట స్వయంభువా ఇత్యవ ఏవంచ అస్మాకం సంప్రదాయే ఇమే వేదా పరమాత్మన సృష్టా జగత్సృష్టే పూర్వముత్పన్నా ఇది అవశ్యం శ్రద్ధేయో విషయ అయం ఆధునికైస్తావత్ త్రే అన్యథ అన్యథ ఏమేమం కాల పరిగణన యా క్రియతే సాధు అస్మాభి అస్మాభిः పరం చింతనీయా ఏవ సా అస్మాకం న ఇష్టా ఏక ఏవ వేద చతుర్థ విభక్త వర్తతే తత్ర సామాన్యత వేద ద్విరూప ఉచ్యతే మంత్ర బ్రాహ్మణం చేతి అతేవ మంత్రబ్రాహ్మణయోర్వేదనామధేయమితి జైమినినా సూత్రితమస్తి మంత్రభాగ అజ్ఞాదిదేవానాం గుణవిశేషాన్ బోధయన్ అనుష్ఠానకాలే తత్తద్దేవతాప్రతిపాదికమంత్రాణం ఉచ్చారణసమయే అర్థస్మారణ స్మారకతయా మంత్రాణం ఉపయోగ వర్తతే బ్రాహ్మణభాగే తావత్ కాశ్ కేచన మంత్రా వ్యాఖ్యాయంతే ಅನೇನ ಮಂತ್ರೇಣ ಕಿಂ ಕರ್ತವ್ಯಮಿತ್ಯಪಿ ಕಲ್ಪಸೂತ್ರಕಾರೈ ಯಥಾ ಉಕ್ತಂ ತಥಾ ವಿವರಣಾಭಾವೇಪಿ ಕುತ್ರಚಿತ್ ವಿನಿಯೋಗೋಪಿ ಸೂಚ್ಯತೆ ಇದು ಬ್ರಾಹ್ಮಣಗ್ರಂಥಸ್ಯ ವಿನಿಯೋಗ ಇದು ತು ವರ್ತತೆ ಏವ ತಸ್ಯ ವೇದಸ್ಯ ಸ್ವಾಧ್ಯಾಯಪದೇನ ಗ್ರಹಣಂ ವರ್ತತೆ ತಸ್ಮಾತ್ ಸ್ವಾಧ್ಯಾಯೋಧ್ಯೇತವ್ಯ ಇದು ವಿಧಿರ್ವರ್ತತೆ అవశ్యం స్వస్వశాఖాధ్యయనం కర్తవ్యం ఇది తత్ర విధి వర్తతే అధ్యయనంచే గురుముఖోచ్చారణ అనూచ్చారణం ఇది తు ప్రసిద్ధమస్తి శబ్దరాశి మాత్రస్య గ్రహణం అధ్యయనం ఇది వైయాసికాः ఏకం పక్షమవలంబన్తే అర్థజ్ఞానం తు స్వేచ్ఛయా కర్తుం శక్యతే తేన చ ఫలవిశేష భవతి ఇత్యాదికం వైయాసికమతరీత్యా ఉచ్యతే పరంతు మీమాంసకైస్తావత్ అర్థజ్ఞానసహిత శబ్దరాశిగ్రహణవిశేష ఏవ అధ్యయనపదేన వివక్ష్యతే ఇది చ నిర్ణీతమస్తి ఏవంచ అధ్యయనపదేన అక్షరాశి అక్షరరాశీనాం గ్రహణం తదనంతరం తత్తదర్థావబోధశ్చ మీమాంసా ద్వారా అథవా షడంగ ఆది జ్ఞానేన అథవా విద్యారణ్యాది విద్యారణ్యాదిస్వామిభి నిరుక్తాదికం వ్యాకరణాదికం చ ఆలోచ్య భాష్యం ప్రవర్తితం తదనుసారేణ జ్ఞాతవ్యో వర్తతే పరంతో